లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచున్నాను వారిలో కొందరును భక్తిపురులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలతోనూ శీలాతోనూ కలుసుకుని అయితే యూదులు మచ్చరపడి పనిపాటలు లేక త్రివు కొందరు దుష్టులను వెంటపెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభయోదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి అయితే వారు కనబడనందున యాసును కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును తల్లకింద చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకునివారు అని కేకలు వేసిరి ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి వారు యాసోరు నొద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయ్యకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు తెసలోనికలో ఉన్న వారికంటే గనులయ్యుండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అందుచేత వారిలో అనేకులను ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెసలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికిని వచ్చి జనసమూహములను